بسم الله الرحمن الرحيم هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إنا هديناه السبيل إما شاكرا وإما كفورا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అనంతమైన కాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా మేము మానవుణ్ణి పరీక్షించటానికి అతనిని ఒక మిశ్రమ వీర్య బిందువుతో సృష్టించాము ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడుగా చూసేవాడుగా చేశాము మేము అతనికి మార్గం చూపాము ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు إنا أعتدنا للكافرين سلاسل وأغلالا وسعيرا إن الأبرار يشربون من كأس كان مزاجها كافورا عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا ويطعمون الطعام على حبه مسكينا ويتيما وأسيرا إنما نطعمكم لوجه الله لا نريد منكم جزاء ولا شكورا إنا نخاف من ربنا يوما عبوسا قمطريرا సత్య తిరస్కారుల కొరకు మేము సంకెళ్లను కంఠపాశాలను మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము సజ్జనులు స్వర్గంలో కర్పూర జలం కలిపిన మధుపాత్రలను సేవిస్తారు ఇది ప్రవహించే ఒక సెలయేరు దైవదాసులు దాని నీటితో పాటు మద్యం సేవిస్తారు వారు తాము కోరిన చోటికి దాని పాయలను సులభంగా తీసుకుపోతారు వారు ఎలాంటి వారంటే ప్రపంచంలో మొక్కుబడి చెల్లించేవారు నలువైపుల నుండి ఆపదలు కమ్ముకొని వచ్చే దినానికి భయపడేవారు మరియు అల్లా మీది ప్రేమతో పేదలకు అనాథులకు ఖైరీలకు అన్నం పెట్టేవారు వారు వారితో ఇలా అంటారు మేము కేవలం అల్లా కోసమే మీకు అన్నం పెడుతున్నాము మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని గాని కృతజ్ఞతలను గాని ఆశించటం లేదు దుర్భరమైన ఆపదలతో కూడుకున్న సుదీర్ఘమైన రోజున మా ప్రభువు విధించే శిక్ష గురించి మేము భయపడుతున్నాము فوقاهم الله شر ذلك اليوم ولقاهم نضرة وسرورا وجزاهم بما صبروا جنة وحريرا متكئين فيها على الأرائك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 వారిని సృష్టించాము వారి కీళ్లను పటిష్టపరిచాము మేము ఎప్పుడు కోరితే అప్పుడు వారి రూపాలను మార్చగలము ఇదొక హితోపదేశం ఇప్పుడిక ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు అల్లా కోరనంత వరకు మీరు కోరినంత మాత్రాన ఏమీ కాదు నిశ్చయంగా అల్లాహ్ గొప్ప జ్ఞాని గొప్ప వివేకి తాను కోరిన వారిని తన కారుణ్య ఛాయలోనికి తీసుకుంటాడు దుర్మార్గుల కొరకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను తయారు చేసి ఉంచాడు